హస్త నక్షత్రం స్తోత్రం విభ్రాణ బృహత్ పిబతు సౌమ్య మధ్యయుద్ధగా యజ్ఞపతిం చ విహుతం వాతజుతో యో అభిరక్షతుత్మనా ప్రజా కుశోషపురుధ విరాజితి రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి